वेदार्थ ज्ञानम अयंतो महत् इदंतु महत् प्रयोजनम यज्ञानुष्ठानेन वेदे प्राधान्येन उक्तम यज्ञादि कर्म यस्य यज्ञादि कर्मणां ज्ञानमेव न भवति स कथं वेदार्थं जानीयात् अतः वेदार्थज्ञानाय ज्ञानाय यज्ञादीनां అవగతి అవశ్యం భవితవ్యా ఇవ ఇషేత్వోర్జేత్వ వాయవస్థోపాయవస్థ ఇత్యాది మంత్ర ఇత్యాదయో మంత్రాः యజ్ఞే ఏవ వినియుక్తాः తత్ర తేషాం బ్రాహ్మణాన్యపి యజ్ఞస్యవ వ్యాఖ్యానాన్ని తృతీయస్య మితో దివి సోమ ఆసీత్ తంగాయత్ర్యాహరత్ ఇత్యాదీని బ్రాహ్మణవాక్యాన్ని इषेत्वोर्जेत्रेत्याह इषमेव इषमेवोर्जिं यजमाने दधाति वायवस्थेत्याह वायुर्वा अन्तरिक्षस्याध्यक्षाः अन्तरिक्षदेवत्याः खलु वै पशवः वायव एवीनान् परिददाति श्रुतिः तत्र प्रत्येकमन्त्रस्य व्याख्यानं कुर्वन् कथं यज्ञे तस्य विनियोगः तस्य फलं किं तस्य अनुष्ठानेन को विशेषो भवति ఇత్యాది ఇత్యాదీని ఇత్యాదయ సర్వే సర్వే విషయా యజ్ఞ అనుష్ఠానం ఎస్య భవతి తస్య స్పష్టం జ్ఞాయతే అత వేదార్థజ్ఞానాయ యజ్ఞస్య శ్రౌతకర్మణాం అవగతి భవేదేవ ఇదమేకం ప్రయోజనం అన్యచ వేదాధ్యయనమస్తి కిల వేదాధ్యయనస్య ప్రయోజనం కిం किं मीमांसकैः स्पष्टं कथितं वेदाध्ययनं वेदाध्ययनं यज्ञाङ्गं यद्यपि वेदाध्ययनस्य स्वतन्त्रं फलमस्ति तथापि तत्र वे अधीतवेदेनैव यज्ञानुष्ठानं कर्तुं शक्यं वेद वेदः यज्ञानुष्ठानमेव कथयति अतः वेदाध्ययनस्य प्रधानं प्रयोजनं यज्ञानुष्ठानमेव भवति అతः యజ్ఞవిదः వేదాధ్యయనం సుసంపన్నం భవతి యా తత్ర కల్పసూత్రాణమపి అధ్యయనం సో సాపి పరంపరా తిష్టతి ఎస్మిన్ దేశే యజ్ఞాः ప్రవర్తంతే తత్ర కల్పసూత్రాణం వేదా వేదానాం సర్వేషామపి అంగానాం అధ్యయనం సుష్ఠు ప్రవర్తతే యత సర్వే తత్రైవ వినియుక్త వేద కాలరూపి యజ్ఞానాం కాలం వక్తుం జ్యోతిషం తత్ర యజ్ఞే ఏ మంత్రాः ప్రయుజ్యంతే తేషాం ఛందో జ్ఞానార్థం ఛందశాస్త్రం యజ్ఞే యజ్ఞమంత్రాణం అర్థం వక్తుం వేదమంత్రా ఏవ యజ్ఞ ప్రయుక్త తేషాం అర్థం వక్తుం నిరుక్తశాస్త్రం తేషాం శబ్దానాం వ్యుత్పత్తి నిర్ణయాయ వ్యాకరణ శాస్త్రం తే మంత్రా కథం ఉచ్చారయేయు యజ్ఞే వా అన్యస్మిన్ సందర్భే వా ఇది శిక్షాశాస్త్రం ఏక ఏక ఏకశ్రీ దూరాత్ సంబుద్ధౌ యజ్ఞకర్మణ్యతమన్యుంఖసామసు ఇది వ్యాకరణేపి ఏం ఉచ్చారణం కురయాజ్ఞకర్మణి వేదమంతరాన్ ఇది తత్ర విధిం वदति एवं तत्र शिक्षाशास्त्रमपि यज्ञा यत्र यज्ञा आ, कर्माणि प्रचलन्ति तत्र स्थिरीभवन्ति एवं सर्वाण्यपि वेदाङ्गानि सर्वाण्यपि शास्त्राणि मीमांसाशास्त्रं वा धर्मशास्त्रं वा अन्यत् सर्वमपि यत्र यज्ञस्य प्रवृत्तिः भवति तत्र सुस्थिरं भवति अतः सर्वेषां शास्त्राणां వేదానాం శాస్త్రాణం ప్రవర్తనాయ స్థిరత్వేన లోకే స్థిత్యై యజ్ఞానాం అనుష్ఠానం అవశ్యం కర్తవ్యం